किञ्च किरीटिनम् गदिनम् चक्रिणम् च तेजोराशिम् सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वाम् दुर्निरीक्ष्यम् समन्ताद्दीप्तानलार्कद्युतिमप्रमेयम् किरीटिनम् किरीटम् नाम शिरोभूषणविशेषः तद्यस्य अस्ति स किरीटी तम् किरीटिनम् तथा गदिनम् गदा यस्य विद्यते इति गदी तम् गदिनम् तथा चक्रिणम् चक्रमस्य अस्ति इति चक्री चक्रिणम् च तेजोराशिन् तेजः पुञ्जम् सर्वतोदीप्तिमन्तम् सर्वतोदीप्तिः यस्य अस्ति स सर्वतोदीप्तिमान् तम् సర్వతోదీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం దుఃఖేన నిరీక్ష్యో దుర్నిరీక్ష్య తన్ దుర్నిరీక్ష్యం సమంతాత్ సమంతర సర్వత్ర దీప్తానలార్కద్యుతిం అనలశ్చ అర్కశ్చ అనలార్కౌ దీప్తౌ అనలార్కౌ దీప్తానలార్కౌ తయోః దీప్తానలార్కయోः ద్యుతిः ఇవ ద్యుతిः తేజో తవ స త్వం తం త్వాम् దీప్తానలార్కద్యుతిम् అప్రమేయం న ప్రమేయం అప్రమేయం అశక్యపరిచ్ఛేదం ఇత్యర్థः